నను చ నిరగ్నేः అక్రియస్య एव श्रुतिस्मृतियोगशास्त्रेषु सन्न्यासित्वम् योगित्वम् च प्रसिद्धम् कथमिह साग्नेः सक्रियस्य सन्न्यासित्वम् योगित्वम् च अप्रसिद्धम् उच्यते इति न एष दोषः कयाचिद्गुणवृत्त्या उभयस्य सम्पिपादयिषितत्वात् तत्कथम् कर्मफलसङ्कल्पसन्न्यासात् सन्न्यासित्वम् योगाङ्गत्वेन च कर्मानुष्ठानात् कर्मफलसङ्कल्पस्य वा चित्तविक्षेपहेतोः परित्यागात् योगित्वम् च इति गौणमुभयम् न पुनः मुख्यम् सन्न्यासित्वम् योगित्वम् च अभिप्रेतमिति एतम् अर्थम् दर्शयितुम् आह यम् सन्न्यासमिति प्राहुर्योगम् तम् विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन यम् सर्वकर्मतत्फलपरित्यागलक्षणम् परमार्थ सन्न्यासम् इति प्राहुः श्रुतिस्मृतिविदः योगम् कर्मानुष्ठानलक्षणम् तम् परमार्थसन्न्यासम् विद्धि जानीहि हे पाण्डव కర్మయోగస్య ప్రవృత్తిలక్షణ తద్విపరీతేన నివృత్తిలక్షణ పరమాసన్యాసేన కీదృశం సామాన్యం అంగీకృత్య తద్భావ ఉచ్యతే ఇది అపేక్షాయాం ఇదం ఉచ్యతే అస్తి పరమార్థసన్యాసేన సాదృశ్యం కర్తృద్వారకం కర్మయోగస్య యో హి పరమార్థసన్యాసీ స త్యక్త విషయం సంకల్పం ప్రవృత్తిహేతుకామకారణం సన్యస్యతి అయమపి కర్మయోగీ కర్మకర్వాణ ఫల విషయం ఫలవిషయం సంకల్పసన్యస్యతి ఇతమర్థం దర్శయన్ ఆహ నహి యస్మాత్ అసన్యస్తసంకల్ప అసన్యస్తః అపరిత్యక్తః ఫలవిషయः సంకల్పः అభిసంధిః ఏన సహ అసన్యస్తసంకల్పः కశ్చన కశ్చిదపి కర్మీ యోగీ సమాధానవాన్ భవతి న సంభవతీత్యర్థः ఫలసంకల్పస్య చిత్తవిక్షేపహేతుత్వాत् తస్మాత్ యః కశ్చన కర్మీ సన్యస్తఫలసంకల్పో భవేత్ స యోగీ సమాధానవాన్ అవిక్షిప్తచిత్తో భవేత్ చిత్తవిక్షేపహేతో ఫలసంకల్పస్య సన్యస్తత్వాత్ ఇది అభిప్రాయः ఏవం పరమార్థసన్యాసకర్మయోగయోः కర్తృద్వారకం సన్యాససామాన్యం అపేక్ష్య यम् सन्न्यासमिति प्राहुर्योगम् तम् विद्धिपाण्डव इति कर्मयोगस्य स्तुत्यर्थम् सन्न्यासत्वम् उक्तम्